మహాచమస్య మహాచమస్య దీర్ఘం ఛాందసం కాబట్టి ఈ మహాచమస్య మహాచమస్య అనేటువంటి ఋషి ఏతాం ఆ మూడిటికి మూడు వ్యాహృతులు ఉన్నాయి నేను బాగా అర్థం చేసుకున్నాను మూడు వ్యాహృతులు ఉన్నాయి భూహు భువ శువ వీటికి ఏతాం వాటికి చతుర్థీం నాలుగవ వ్యాహృతం తీసుకొచ్చి ఈయన తెలుసుకున్నాడు కనిపెట్టాడు ప్రవేదయతే ఊహా ప్రవేదయతే చక్కగా తెలుసుకున్నాడు నాలుగవ వ్యాహృతిని కాబట్టి ఇప్పుడు ఒక నాలుగవ వ్యాహృతి కూడా మనకు తెలుస్తుంది భోహో భువహ శువహ అనేటువంటి మూడు వ్యాహృతులు ఈ మూడు పలుకులు మనం వింటూ ఉన్నాం ఈ మూడు శబ్దాలు మనం వింటూ ఉన్నాం నాలుగో శబ్దం ఒకటి ఉంది అది ఎవరు కనిపెట్టారయ్యా మహా మహాచమస్య మహాచమస్య ఈ ఋషి కనిపెట్టాడు అందువల్ల దానికి మహా ఇతే అది ఇంకేలేదు <laughs> మహాచమస్య ప్రవేదయతే ఇది మహా ఇది నాలుగోది చతుర్థీం మహా ఇది దానికి మహాన్ వచ్చింది ఎందువల్ల ఆయన కనుక్కున్నాడు గనక ఆయన పేరు మహాచమస్య ఋషి ప్రవేదయతే యస్మాత్ తస్మాత్ ఆ కారణం చేత మహా ఇది మహ ఇది తత్ తత్ మహా బ్రహ్మ అది స ఆత్మ అదే ఇదే బ్రహ్మం ఇదే ఆత్మ ఈ మహా మహాచమస్య అనేటువంటి ఋషి ఏ నాలుగవ వ్యాహృతిని తెలుసుకున్నాడో స్వహ ఈ మూడు వ్యాకృతులే ఉన్నాయి మనకు తెలుసు భూహు భువహ శువహ మహ అనేది ఒకటి ఉంది అది కనిపెట్టింది మహాచమస్య అనేటువంటి ఋషి దగ్గర నుంచి మనకు వచ్చింది కనుక దానిని మహహ అన్నారు స్వామిజీ భూహు భువహ శువహ అది తెలుసో మనకు తెలియదు తెలుసు అనుకోండి ఇప్పుడు చెప్తాను మరి ఆ మహహ ఏంటి తత్ బ్రహ్మ మహ ఇతి అట్లా పలకాలి దాన్ని మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మ ఇదే బ్రహ్మము ఇదే ఆత్మా ఎందుకని ఆత్మే బ్రహ్మం అయమాత్మ బ్రహ్మ ఇది మీకు తెలుసు కాబట్టి తద్బ్రహ్మ మహాశబ్ద మహా ఇది బ్రహ్మ తద్బ్రహ్మ సా తత్ బ్రహ్మ ఆత్మ ఏవ ఆత్మైవ భేద నాస్తి ఆత్మయే బ్రహ్మం కాబట్టి తద్బ్రహ్మ స ఆత్మ అంగాన్యన్యా దేవతా అన్యాని దేవతా అంగాని ఇతే తద్బ్రహ్మ ఏది మహహ అనేది బ్రహ్మం అదే ఆత్మ ఆత్మే బ్రహ్మం అన్యాని దేవతా ఇంకా మిగిలిన దేవతలు ఎవరైతే ఉండారో వీళ్ళందరూ కూడాను అంగాని అంగములు అవయములు లింబ్సు అంగాన్యన్యా దేవతా అన్య అన్యాని దేవత అంగాని క్లియర్ ఇప్పుడు అర్థం చేసుకో వాళ్ళు అంగములు అని అన్నాడు గనక ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా అంగము అనేది ఉంటే అంగి ఉండాలి సరే ఇప్పుడు ఈ భూహు భువహ శుభ దీన్ని తెలుసుకునే ముందు ఇది ఒకటి తెలుసుకోండి అంగములు ఉన్నవి అని అంటే అంగి ఉంటేనే అంగములు క్లియరా మనకుండాయా అంగములు ఉన్నాయా మీరేం భయపడకండి నేను అడుగుతున్నా చెప్పండి మనకి ఏవో అంగాలు చెప్పండి ఇంతమంది ఒక్కరు చెప్పండి ఏంట్రా చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు మిగతా ఎంగాలని అంటే నా తెలుసు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఏంటి ఇంకా ఏమన్నా ఇంక మనలో ఏముండో తెలియదు మనలో ఏం అంగాలు ఉన్నాయో కూడా తెలియదు తెలియదు గుండె అంట అది అందుకోసమే చూస్తున్నాను గుండె పగిలిందని చెప్పడానికి దానికోసమే చూస్తున్నాను అమ్మా ఇంకా ఎవరు చెప్పలేదే అని చూస్తున్నా గుండె అంగం కాదు అర్థమవుతుంది అంగములు అంటే అంగాని అంగములు అంటే కాళ్ళు అర్థమైందే చేతులు శిరస్ ఇవే అంగములు ఎందుకంటే అన్ని అంగాలు అయిపోతే అంగే ఇక్కడ ఇక్కడ మీకు అర్థమవుతుంది తాటి చెట్టు ఒకటి ఉందనుకోండి దానికి ఆకులున్నాయి కాబట్టి తాటి చెట్టు ఒకటి ఉండాలి దానికి ఆకులున్నాయి అట్లాగే అంగములు ఉన్నవి అని అన్నప్పుడు అంగి ఎవరు చెప్పనా మొండెము ఈ మధ్య భాగం ఏదైతే ఉందో కంఠం దగ్గర నుంచి కాళ్ళు స్టార్ట్ అవుతుండే చూసారా ఈ మధ్యలో ఉంది ఇది అంగి ఇది అంగి ఇవి అంగములు ఏవి పాదవు బాహు శిరస్సు శిరస్సులో ఏమేమి ఉన్నాయి వేరే విషయం శిరస్సులో కళ్ళు ఉన్నాయి ముక్కుండాయి చెవులు ఉన్నాయి రావు చెప్పినట్టుగా అవన్నీ ఉన్నాయి ఇంకా పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో రక్తం ఉండదు ఏమేమి ఉండదు దాంట్లో చాలా అవన్నీ అవసరం లేదు ఇది అంగము శిరస్సు కూడా అంగము కనుక పాదవు బాహు శిరస్సు ఈ మూడు అంగములు అంగాని సరేనా ఈ మధ్య భాగం ఏదైతే ఉందో అది అంగి అండర్స్టాండ్ అంగి అంగములు <laughs> ఇప్పుడు చేతులు ఏనా వాటిని కనెక్షన్ ఇప్పుడు చేతులున్నాయి కాళ్ళున్నాయి చేతులు కాళ్ళ కనెక్షన్ లేదు చేతులు అక్కడున్నాయి కాళ్ళు ఇక్కడున్నాయి మధ్యలో <laughs> అంగి ఉంటేనే సరేనా గుండె ఉంది కదా ప్రధానమైంది ఎందుకంటే రక్తం చిమ్ముతూ ఉంది గుండె లేకపోతే ఏముండలేదు కాబట్టి గుండె ప్రధానమైంది ఈ అంగిలో ప్రధానమైనవన్నీ ఉన్నాయి గుండె ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి కాళీయం ఉంది లివర్ ఇస్ దే కిడ్నీస్ ఆ ఇంపార్టెంట్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇవి ఉండడం వల్ల ఇది అంగి <laughs> అర్థమవుతుంది మిగతా అంగాలు ఇట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా దేహంలో ముండెం ఏదైతే ఉందో ఇది అంగి ఈ అంగి అంగాల్ని కలుపుకుంటూ పోతుంది చెయ్యి ఇక్కడ ఉంది పట్టుకోవాలంటే కాళ్ళు ఇలా పట్టుకుంటాను ఆసనం వేస్తా ఉన్నాను కాళ్ళు పట్టుకుంటాను కాబట్టి చెయ్యి ఇట్లా ఉంది పైన ఉంది బాహు ఇదిగో కాలు పాదవు పట్టుకుంటున్నా ఇలా పట్టుకోవడానికి సరైన అవకాశం ఇస్తూ ఉంది అంగి లేకపోతే అది ఇది కలిసే అవకాశం లేదు కనుక అంగి ప్రధానమైంది ఎప్పుడు ప్రాధాన్యత అంగి ముఖ్యమైనటువంటి భాగాలన్నీ కూడా అక్కడే ఉండేది అవయవాలన్నీ కూడా అక్కడే ఉండేది మిగతా అన్ని కూడాను అంగములు ఇట్లా అర్థం చేసుకోవాలి క్లియరా ఇప్పుడు భోర్భువ శుభ ఇది కనుక భోహో భువ శుభ ఉన్నాయి అసలు బ్రహ్మ మహా బ్రహ్మం ఏదైతే ఉందో బ్రహ్మం అంగి ప్రధానం ఇంకా దేవతలు ఉన్నారనుకోండి ఇంద్రాది దేవతలు వరుణుడు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరూ కలిసి అంగములు వాళ్లే కాదు మనం కూడా ఇంక్లూడింగ్ లాడన్ అందరం కలే ఎందుకని భగవంతుని దూరంగా ఎవరు పోయేందుకు అవకాశం లేదు ఆయన అంగి మనమంతా అంగములు కాబట్టి అన్యాని దేవతాహ అంగాని దేవతలందరూ కూడాను అంగములు ఆయన అంగి తద్బ్రహ్మ శిల ఇప్పుడు భూహు భువహ సువహ ఇవి అంగములు వ్యాహృతుల్లో అంగములు అంగి మహా భూహు భువ సువ అంగాని మరి అంగి ఎవరు బ్రహ్మ మహయితి తద్బ్రహ్మ స ఆత్మ అది అంగి ఇవన్నీ కూడాను అంగములు ఇప్పుడు అర్థమైందే నెక్స్ట్ వీటిల్లో భూహు భువహ శువహ అని అంటూ పోతే ఈ వ్యాహృతులు ఏవైతే ఉన్నావో ఒకటి స్థూలంగా ఉంటది ఇప్పుడు భూహు అన్నాం అనుకోండి స్థూలమైనటువంటి వ్యాహృతి భువహ సూక్ష్మం సువహ ఇంకా సూక్ష్మం మహహ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మము అన్నప్పుడు అంతకుముందు ఏదైతే స్థూలంగా ఉందో ఆ స్థూలాన్ని సూక్ష్మమైంది అధిగమించింది దానికన్నా అతీతంగా ఉంది సూక్ష్మంగా వ్యాపకత్వ స్థితిని బట్టి కానీ ఏదైతే సూక్ష్మంగా ఉందో అది దేనికి సూక్ష్మంగా ఉంది దానికన్నా ముందున్న స్థూలంగా ఏదైతే ఉందో దీనికన్నా సూక్ష్మంగా ఉంది ఆ సూక్ష్మంగా ఉన్నది స్థూలములో కూడా వ్యాపించి ఉంది ఇది అర్థం చేసుకో సూక్ష్మమైనటువంటిది స్థూలంలో కూడా వ్యాపించి ఉంది ఇప్పుడు బల్బు అనుకోండి స్థూలంగా ఉంది కరెంటు ఎలక్ట్రిసిటీ సూక్ష్మం కానీ అది దీంట్లో కూడా వ్యాపించి ఉంది కరెంటు ఉన్నా వ్యాపించింది కరెంటు లేకపోయినా వ్యాపించింది ఎందుకని ఎనర్జీ గనక ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి స్థూలం ఏదైతే ఉందో ఈ వ్యాకృతంలో స్థూల వ్యాకృతల్ని సూక్ష్మ వ్యాకృతి అధిగమించి ఉండినా ఆ సూక్ష్మ వ్యాహృతి స్థూల వ్యాహృతిలో వ్యాపించి ఉంటది పరివ్యాప్తమై ఉంటది భోహ భువ ఇది కాబట్టి భోహో భువ శువ ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యాహృతులు ఇవి అంగాని మహహ తద్బ్రహ్మ ఆత్మ ఏదైతే ఉందో ఇది అంగి ఇది సంబంధ కాబట్టి ఈ మహ అనేటువంటి దాన్ని మహాచమస్య ఋషి తెలుసుకున్నాడు ప్రవేదయతే అందువల్ల దానికి మహహ అని వచ్చింది ఇప్పుడు చూడండి నాలుగవదైనటువంటి బ్రహ్మ మహ ఇది తద్బ్రహ్మ స ఆత్మ ఏదైతే ఉందో ఇది సర్వవ్యాపకమా కాదా సూక్ష్మాతి సూక్ష్మం ఎందుకని వ్యాపకత్వాత్ సర్వవ్యాపకత్వాత్ సమస్తంలో ఉండేటువంటిది ఆత్మ అదే బ్రహ్మం కాబట్టి అది అన్నిట్లో ఉందా లేదా ఉండాలా లేదా వెరీ ఇంపార్టెంట్ అన్నిట్లో ఉండాలి స్వామీజీ దేంటి దేంట్లో ఉండాలి ఎన్నెన్నున్నాయో వాటి పేర్లని చెప్పడం కన్నా నాలుగు మళ్ళీ నాలుగు నాలుగుట్లో కనపడతా ఉన్నాయి మనకు ఏంటో చెప్పనవి ఏమున్నాయి పరమాత్మ కన పరమాత్మ వదిలిపెడితే ఏమున్నాయి లోకాలు ఉన్నాయేమో ఏ లోకమన్నా గాని లోకాలు లోకాహా నంబర్ వన్ లోకాలున్నాయి లోక్యత ఇది లోక అనుభూయతే ఎక్కడైతే నీకు కనిపిస్తూ ఉందో నీ అనుభవానికి అందుతూ ఉందో ఇవన్నీ కూడా లోకాలు ఈ లోకాలు తెలుస్తూ ఉన్నాయి లోకాలు తెలుస్తూ ఉంది కనుక లోకులు కూడా ఉన్నట్టేనా లేదు లోక పాలకులు కూడా ఉన్నట్టేనా ఉండని ఎవరినైనా ఉండని ఏ లోకంలో ఎవరుండరు మనకు అనవసరం భూలోకంలో మనం ఉన్నాం వరుణ లోకంలో వాళ్ళు ఉన్నారు ఇంద్రలోకంలో ఇంకొకరు ఉన్నారు ఇంకో లోకంలో ఇంకొకరు ఉన్నారు ఏ లోకంలో ఎవరున్నారు మనకు అనవసరం ఎవరెవరి లోకం వాళ్ళది ఓకే లోకాలు కూడా ఉన్నాయి విశ్వంలో లోకాలు కూడా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిది లోకములు రెండవది ఈ లోకాలు ఉన్నప్పుడు ఇంత యంత్రాంగం నడుస్తుంది గనక దీన్ని పరిపాలించే వాళ్ళు ఉండాలా లేదా నియతి ఉంది కదా మళ్ళీ అక్కడికి రావాలి నియతి ఉందా లేదా నీతి ఆర్డర్ ఎప్పుడైతే ఉందో మనం ఏం చూడాల్సిన అవసరం లేదు ఓ చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వీధి లైట్ వెలుగుతూ ఉందనుకోండి గవర్నమెంట్ ఉందని అర్థం అది చిన్నగా వెలుగుతుంది అనుకోండి ఆ మాత్రం గవర్నమెంటే ఉందని అర్థం అది ఆరిపోతూ ఆరిపోతుంది అనుకోండి అట్లాంటి గవర్నమెంటే ఉందని అర్థం సరేనా ఎందుకని ప్రభుత్వం ఉండబట్టే నీకు లైట్ వెలుగుతుంది ప్రభుత్వం ఉండబట్టే నీకు రోడ్డు కనబడుతుంది ప్రభుత్వం ఎక్కడుంది నాకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఆర్డర్ కనపడతా ఉందో గవర్నెన్స్ ఇస్తే క్లియర్ ఓకే కాబట్టి ఈ లోకంలో కూడాను ఎప్పుడైతే లోకంలో ఒక నీతి తెలుస్తూ ఉందో లోక పాలకులు కూడా ఉండాలి అని తెలుస్తూ ఉంది వాళ్ళనే దేవతలని మనం అంటూ ఉన్నాం కాబట్టి లోకాలు ఉన్నాయి కదా ఒప్పుకుంటారా అది కూడా ఒప్పుకోరా ఒకటి దేవతలు ఉండారా రెండు దేవతలు సరే ఈ దేవతలు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు అనుకోండి దానికి ఏమన్నా ఒక ఆర్డర్ ఉందే ఒక పద్ధతి ప్రకారం ఉందే ఓ ప్రభుత్వం పరిపాలిస్తుంటే రాజ్యాంగం ఉండాలా లేదా అట్లాగే వాళ్ళకు కూడా ధర్మము ఏ విధంగా ఉండాలి లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు పరిపాలించేస్తే ఎట్లా ఏ విధంగా అంటే అట్లా పోతే ఎట్లా దీనికి ఒక ఆర్డర్ ఉంది కదా ఇదంతా ఎక్కడుంది ఈ రాజ్యాంగమే శాస్త్రం ఏమి శాస్త్రం అది వేదం కదా వేదమా లోకాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ వేదాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా ఎన్నుండి త్రయి వేద్య మూడు కూడా చెప్పుకోవచ్చు తప్పు తప్పులేదు నాలుగు లేకపోతే మూడు శివానందలలో రాయిలా ఎందుకంటే నాలుగోది మూడోది కలిపి ఉంది అని అర్థం కాబట్టి మూడు వేదాలని కూడా మారుతాం అంటే నాలుగు వేదాలే ఉండేది కానీ ఆ నాలుగోది కూడాను మూడోది రెండు కలిపి ఒకే విషయంగా ఉండడం వల్ల త్రయి వేద్య అని కూడా అంటారు కాబట్టి వేదాలు ఉన్నాయా నంబర్ త్రీ వేదాలు కాబట్టి లోకాలు దేవతలు వేదాలు ఇంకెవరుండాలి చెప్పండి స్వామిజీ స్వామీజీ లోకాలు సరే ఉండయి ఆ లోకాల్లో దేవతలేనా మేము లేవా మేమే కాదు మా గొర్రెలు లేవా మా ఆవులు లేవా తూనిగలు లేవా ముఖ్యంగా మన ఫ్రెండ్స్ దోమలు లేవా ఉన్నాయి వాటిని అంతటి కలిపి ఒక పేరే పెట్టుకుంటాం ఇన్ని పేర్లు పెట్టాలంటే కష్టం కనుక ప్రాణ ప్రాణులు పుణి ప్రాణులు ఎందుకని ప్రాణం కలిగినవి కాబట్టి వాటినంతా పిలవడం కన్నా ప్రాణాహ అంటే సరిపోతుందే ప్రాణం కలిగినవే గనక కాబట్టి ప్రాణాలు ప్రాణాలు కూడా ఉన్నాయి ప్రాణాలు ఉండబట్టే ప్రాణాలు తగిలించుకొని తిరుగుతా ఉన్నాము ఓకే ఇది సార్ ఫోర్ అంటే మీకు వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆ స్వామీజీ ఆ మంత్రం లేదు అన్ని చెప్తున్నాడు అనుకుంటారేమో ఇదంతా చెప్ప అందుకనే ఉపన్యాసం లేదు మీరే చదువుకోరా ఉపయోగం లేకుండా <laughs> అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి లోకాలు దేవతలు కమాన్ వేదాలు ప్రాణాలు ఈ నాలుగు ఇది భూహు భువహ శువహ ఇది <laughs> ఇంకిప్పుడు మొదలు పెడతాం మొదట ఏంటి లోకాల భూహు ఇప్పుడు చూడండి భూహు అనేటువంటి వ్యాహృతి ప్లీజ్ ఉపాసన ఎట్లాగైతే అధిలోకం అధి జ్యోతిషం అది విద్య అది ప్రజం అధ్యాత్మం అనే చోట ఉపాసన తెలుసుకున్నారు మీరు అధి లోకం అన్నప్పుడు కంప్లీట్ గా ఈ భూమి దగ్గర నుంచి పృథివీ దగ్గర నుంచి అంతరిక్షం దగ్గర నుంచి మొత్తం సమస్తం పరమాత్మ స్వరూపంగా ఎట్లా తెలుసుకున్నారో ఇప్పుడు ఒక్కొక్క వ్యాహృతి ద్వారా వ్యాహృతి అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ పలుకే భూహో దాని ద్వారా సమస్త ఉపాసన భువహ ఉపాసన సువహ ఉపాసన మహహ ఉపాసన అన్ని మెడిటేషన్సే ధ్యానాలన్నీ ఇది ఎట్లా జరగాలి నెక్స్ట్ మంత్లో భూరితి వా అయం లోక భువయిత్యంతరిక్షం సువరిత్యసౌ లోక మహిత్యాదిత్య ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే లోకా మహీయంతే ఇది ఇంతకుముందు అధిలోకం ఎట్లాగైతే చూశారో అట్లాగే ఇక భూహు ఇది ప్లీజ్ భూహు ఇది వా అయం లోక ఇంకేం ఈ భూలోకం ఏదైతే మనకు కనపడుతుందో అయం లోక ఈ లోకం ఏ లోకంలో అయితే నువ్వు నేను ఉన్నామో ఈ లోకం పేరు భోహో అది అంటే భూ వ్యాకృతి వ్యాకృతి ఏదైతే ఉందో ఈ భూ వ్యాహృతి దృష్టితో ఉపాసించడం బాగా అర్థం చేసుకోండి భూ వ్యాహృతి ఉంది కాదు భూ అనేటువంటి పలుకు దాంతోనే ఉపాసన జరుగుతూ ఉంటది భూ వ్యాహృతి దృష్టితో ఉపాసించడం ఇంకేం లేదు సరే భూ ఇది వా అయం లోక ఇప్పుడు చూడండి తమాషా లోకము <laughs> ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే మీరు నాతో కూడా నడవాలి <laughs> ఎక్కడ నా వీళ్ళు వదిలేయబాకండి పట్టుకొని పోతా ఉండాలి లేకపోతే నేను మళ్ళీ ఇప్పుడు మనం పిల్లలు తీసుకుపోతా ఉన్నా మిమ్మల్ని పిల్లలని <laughs> అది కాదు ఏమి వేదం పెద్దది బ్రోహి పో ఇంకట్లనే సరే మనం ఎక్కడ పిల్లవాడిని పట్టుకుపోతుంటే మనం ఏదో మాట్లాడతా వదిన వాడు వదిలేశాడు అనుకోండి మనం అది ఇక్కడ అందుకని ఈ బాధ లేకుండా పట్టుకునే ఉండాలి అందువల్ల రిపీట్ చేస్తాను ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి చూసారా ఏది లోకాలు దేవతలు వేదాలు ప్రాణాలు ఇప్పుడు భూహు భువహ శువహ మహా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు లోకాలు మొదటిది మొట్టమొదటి ఏం చూస్తున్నాం లోకాల గురించే చూస్తున్నాం బాగా అర్థం చేసుకోండి దేవతలకు తర్వాత మంత్రం ఇది లోకాలకు సంబంధించిన మంత్రం దీంట్లో ఈ నాలుగు ఎట్లా ఉన్నాయో చూడండి లోకాల్ని ఎట్లా మనం ఉపాసించాలి భూహు ఇది వా అయం లోక అయం లోక ఈ భూలోకం ఎక్కడైతే మనం తిరుగుతూ ఉన్నామో ఇది భోహో ఓకే భువ ఇత్యంతరిక్షం భూహు తర్వాత భువహ భువహ ఇది అంతరిక్షం పైన అంతరిక్షం ఏదైతే ఉందో ఇది భువహ వెళ్తుంది ఇప్పుడు భూహు అనేటువంటిది ఈ లోకము ఇంతకుముందు అధిలోకం లాగానే ఉంది ఇప్పుడు అధిలోక ఉపాసన నేర్చుకున్నారు కదా అట్లాగే ఉంది ఈ మెడిటేషన్ కూడా కానీ దీంట్లో ఇంకోటి కలుస్తుంది తమాషాది